నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం ఇది నలభై రెండు శ్లోకాలున్న అధ్యాయం దీనిలో నాలుగు అంశాలు చూడగలం మొదట పదకొండవ శ్లోకం వరకు ప్రసంగవశాత్తు అవతారం అంటే ఏమిటో చెప్పబడింది పన్నెండు నుండి ఇరవై మూడు వరకు కర్మయోగం గురించి ఇంకా కొంత వివరణ ప్రసంగవశాత్తు నాలుగు వర్ణాల వ్యవస్థ తర్వాత ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు మూడవ అధ్యాయంలో చెప్పిన యజ్ఞ శబ్దానికి విస్తారమైన అర్థం చెప్పబడింది చివరి భాగం జ్ఞాన ప్రశంస జ్ఞాని ప్రశంస అవతారతత్వం చెప్పడంలో శ్రీకృష్ణుడు కేవలం ద్వాపరయుగం నాటి ఒకనొక చారిత్రక వ్యక్తి కాదు జగద్గురువు రూపంలో ఉన్న పరబ్రహ్మయే అని చెప్పడం లక్ష్యం దీనివల్ల అర్జునుడి శ్రద్ధ దృఢమవుతుంది రెండు మూడు అధ్యాయాల్లో తాను చెప్పవలసినదంతా చెప్పానని భావించాడు శ్రీకృష్ణుడు అందువల్ల దాన్ని ముగింపు చేస్తూ ఆ విద్య యొక్క చరిత్ర అంటే ఎవరు ఎవరికి మొదట బోధించారు దాని పరంపర ఏమిటి అని చెబుతాడు నేను మొదట్లో ఈ యోగాన్ని సూర్యుడికి ఉపదేశించాను సూర్యుడు మనువుకు ఉపదేశించాడు మనవు ఇక్ష్వాకురాజుకు చెప్పాడు ఈ విధంగా పూర్వ రాజర్షులందరూ ఈ కర్మయోగం జ్ఞానంతో కూడిన యోగం ఆచరించారు కానీ కాల ప్రభావం వల్ల ఈ విద్య బలహీనమైంది ఇప్పుడు ఈ విద్యను నా భక్తుడు సఖుడు అయిన నీకు చెబుతున్నాను ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ मनुरिक्षा एवं परम्परा राजर्षयो विदुः सकालीनेह महता योगो नष्टः परन्तपा स एवायम् मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति ఏతదుత్తమం ఒకటి నుండి మూడు శ్లోకాలు ఇక్కడ రాజర్షి అనే శబ్దం గమనింపదగింది రాజులయ్యుండి కూడా ఋషులు అంటే కర్మ కర్మసన్యాసం చేయకుండా జ్ఞానుడై కర్మను చేసినవారు ఫిలసాఫర్ కింగ్ అని గ్రీకు వేదాంతంలో ప్లేటో మహాశయుడు చెప్పిన ఆశయానికి భారతదేశంలో అనేక ఉదాహరణలు ఇక్కడ శ్రీ శంకరుల భాష్యంలో గీతా ప్రయోజనం ఒక వాక్యంలో చెప్పబడింది జగత్పాలైతృణాం క్షత్రియాణం బలాధానాయ తేన యోగబలేన యుక్తా సమర్థా భవంతి బ్రహ్మ బ్రహ్మక్షత్రే పరిపాలితే జగత్ జగత్పరిపాలయితుం అలం జగత్తును పాలించే రాజులకు బలాన్ని ఇవ్వడానికై నేను ఈ యోగాన్ని చెప్పాను ఈ యోగ బలంతో వారు ధర్మాన్ని రక్షించగలరు బ్రాహ్మణుడు క్షత్రియుడు ధర్మాన్ని సరిగా నిర్వహిస్తే సంపూర్ణ జగత్తును పరిపాలించడానికి అది చాలు అని అర్థం ఈ విద్య సన్యాసులకు కాదు రాజులకు బలాన్ని ఇవ్వడానికి లోక సంగ్రహార్థం ఎలా పాలించాలి అని తెలపడానికి ఈ వాక్యంలో బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అని కాకుండా రాజుకు ధర్మాన్ని బోధించి ధర్మాచరణ చేయించే గురువు అని అర్థం ఈ రోజుల్లో మేధావివర్గం అనుకోవచ్చు జగత్తును సక్రమంగా పాలించడానికి కావలసిన ధీశక్తి బాహుబలం అనే రెండు ఇక్కడ చెప్పబడ్డాయి ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం నీవు ద్వాపరయుగంలో ఉన్నావు కదా సృష్టికి పూర్వం సూర్యుడికి ఉపదేశం ఎలా చేశావు అని నాలుగవ శ్లోకం అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అందుపై శ్రీకృష్ణుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది పుట్టుకలేని అవ్యయమైన బ్రహ్మకు సంబంధించిన మాయాశక్తి ప్రకృతి ఆ త్రిగుణాత్మక శక్తిని వశం చేసుకుని పుడుతుంటాను ఆరవ శ్లోకం అజూపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ట उत्थाय సంభవామ్యాత్మమాయయా ఇక్కడ అవతారం అంటే దేవలోకం ఖాళీ చేసి ఇక్కడ పుట్టాడు అనే అర్థం కాదు ప్రకృతిలోని నియామక శక్తి సత్వగుణం క్షీణించినప్పుడు ఆ గుణాన్ని మళ్ళీ ఉద్ధరించడానికై ఏదో రూపంలో ప్రకటమవుతుంది అదే అవతారం దేవలోకం ఖాళీ చేయడం దేవేరి ప్రతీక్షిస్తూ ఉండడం లాంటి పురాణాల్లో సామాన్య జనుల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు సమస్త భూతాలకు నియామకుడైన భగవానుని విషయంలో మార్పు ఉండదు అయినా మాయాశక్తి వల్ల లోకంలో పుట్టినట్లు కనబడతాడు ఇక్కడ రెండు ప్రసిద్ధ శ్లోకాలు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్ స్థానమధర్మस्य తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏడు ఎనిమిది శ్లోకాలు ధర్మానికి లోకాన్ని సరిగా నడపడానికి ఉన్న యంత్రాంగానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అధర్మం పెళ్ళొబుకుతుందో అప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికై నన్ను నేను సృష్టించుకుంటాను మంచిని రక్షించడానికి చెడును నశింపచేయడానికి ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి నేను ప్రతి యుగంలో జన్మిస్తుంటాను ఇదొక సార్వకాలిక నియమం ఈ యథార్థాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు పునర్జన్మ చక్రం నుండి బయటపడి నన్నే చేరుకుంటాడు తొమ్మిదవ శ్లోకం జన్మ కర్మ చ దివ్యమేవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున భగవానుని శరీర సంగ్రహణానికి జీవుని జన్మకు తేడా ఉంది భగవంతుడి శరీరగ్రహణం మాత్రం లోక సంగ్రహం కోసం జీవుడి జన్మ అతని కర్మ ఫలితం భగవంతుడు మనుష్య రూపంలో ఉన్న ముక్తస్వరూపుడు జీవుడు అజ్ఞానం మోహం వీటిచే బంధింపబడిన వాడు భగవంతునిది మాయా శరీరం అంటారు జీవుడిది పాంచభౌతికమైన శరీరం సుఖానుభవము దుఃఖానుభవము కలిగినట్టి స్థితి పై శ్లోకాలతో అవతారతత్వం ముగిసింది మళ్ళీ కర్మయోగ ప్రస్తావన జ్ఞానం అంటే కర్మలో అకర్మను చూడడమే జ్ఞానయోగం మోక్షానికి అంతరంగ సాధనమని అంటే సాక్షాత్తు మోక్షానికి మార్గమని కర్మయోగం బహిరంగ సాధనమని క్రమేణ చిత్తశుద్ధి కలిగించడం ద్వారా మోక్షానికి మార్గమని చెప్పుకున్నాం జ్ఞానం లేని కర్మయోగం కేవలం చిత్తశుద్ధికే జ్ఞానంతో కూడిన కర్మయోగంతో మోక్షము జన్మరాహిత్యము కర్మయోగం సాధనం జ్ఞాననిష్ట సాధ్యం కర్మయోగం ఉపాయం జ్ఞానయోగం ఉపేయం ఉపాయంతో పొందదగినది మున్ముందు గీతలో ఏదైతే సాంఖ్యమని జ్ఞానమని చెప్పబడిందో అదే యోగం కర్మయోగం అని తెలుసుకో ఐదు ఆరు అధ్యాయాల్లో అనే వ్యాఖ్యలు ఉండడం వల్లనూ ఆ రెండింటి ఫలం ఒకటే అని తెలపడం వల్లను ఐదో అధ్యాయం నాలుగవ శ్లోకం ఈ రెండు కూడా ఒకే మార్గంలోని రెండు దశలు లేదా స్థాయిలు అని చెప్పారు కేవలం జ్ఞానయోగంతో లభించేదేదో దానినే జ్ఞానంతో కూడిన లేదా జ్ఞాన సాధనకై చేసే కర్మయోగంతో కూడా పొందవచ్చు అని అర్థం ఇక్కడ ప్రసంగవశాత్తు ఒక ప్రసిద్ధమైన శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తర్తారమీ మాం విధ్యకర్తారమవ్యయం దీని ప్రతిపదార్థం తెలుసుకోవడం అవసరం చాతుర్వర్ణ్యం అనగా నాలుగు వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడే నాలుగు వర్ణాలు మయా అనగా భగవంతుడైన నా చేత గుణకర్మ విభాగశ అనగా వారి గుణాలు స్వభావం స్వభావశాత్తు చేసే కర్మను బట్టి సృష్టం అనగా సృష్టింపబడినది విభజింపబడినది తస్య దాని యొక్క ఆ నాలుగు వర్ణాల యొక్క కర్తారమపి కర్తను అయినా కూడా మాం నన్ను అకర్తారం కర్త కానివాడిగా అవ్యయం మార్పు లేని వారినిగా విద్ధి తెలుసుకో వారి వారి గుణాలు స్వభావవశాత్తు చేసే కర్మలను బట్టి జనుల్ని నాలుగు వర్ణాలుగా విభజించారు దీనిని నేనే చేసినప్పటికీ నన్ను అకర్త అని తెలుసుకో అని అర్థం భగవానుడు ఎలా అకర్త ప్రాణుల జన్మకు కారణమైంది వారి స్వకర్మలే భగవానుడు దీనిని నిర్దేశించడు గుణాల ప్రభావమే కర్మలు గుణాలకు కర్మలకు అతీతుణ్ణి నేను అని భగవానుడు చెప్పే సందర్భంలో ఈ శ్లోకం చెప్పబడింది అందువల్ల భగవానుడు అకర్త వ్యావహారిక దృష్ట్యా కర్త కానీ పారమార్థిక దృష్ట్యా అకర్త భగవంతునికి కర్తృత్వ భోక్తృత్వములు లేవని వేదాంత సిద్ధాంతం కర్తృత్వం ఉంటే సంసారిత్వం వస్తుంది గుణాల వల్లనే మనుషుల విభాగం లేదా నామకరణం అంతేకాని భగవంతుడు ఆ విధంగా సృష్టించాడని అర్థం కాదు గుణాలంటే సత్వము రజస్సు తమస్సు అని స్థూలంగా పైన చెప్పుకున్నాం వీటి కలయికను గురించి వర్ణాల ఏర్పాటును గురించి ఈ క్రింది విధంగా చెప్పారు ప్రాచీన వ్యాఖ్యాతలు బ్రాహ్మణ వర్ణం సత్వగుణం ప్రధానం రజోగుణం రెండవ స్థానం తమోగుణం మూడవ స్థానం క్షత్రియ వర్ణం సత్వగుణం రెండవ స్థానం రజోగుణం ప్రధాన స్థానం తమోగుణం మూడవ స్థానం వైశ్యుడు సత్వగుణం మూడవ స్థానం రజోగుణం ప్రధాన స్థానం తమోగుణం రెండవ స్థానం శూద్రవర్ణం సత్వగుణం మూడవ స్థానం రజోగుణం రెండవ స్థానం తమోగుణం ప్రధానం ఈ గుణాల కలయిక విభిన్న నిష్పత్తుల్లో ఉండడం వల్లనే సృష్టిలోని వైచిత్ర్యం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం తపస్సు స్వాధ్యాయం మొదలైనవి సత్వగుణం ఉన్నవాళ్ళు స్వాభావికంగా చేసే పని శౌర్యం తేజస్సు ప్రతాపం ఈశ్వరభావం ఇతరులను శాసించే స్వభావం లీడర్షిప్ క్వాలిటీస్ రజోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు చేసే పని అలాగే ధన సంపాదన రజోగుణం ఉన్నవాళ్ళు చేసే పని ఆలోచించే స్వభావం తక్కువగా ఉన్న గుణం తపస్సు ఇతరుల ఆజ్ఞల్ని పాటించడం పై చెప్పబడిన స్వభావం ఉన్న వాళ్ళని ఆయా విభజించవచ్చు ఒకడు జాతి వల్ల బ్రాహ్మణుడైనా స్వభావం వల్ల వైశ్యుడో శూద్రుడో కావచ్చు అంటే స్వభావమే ప్రతి మనిషి వర్ణాన్ని నిర్ణయిస్తుంది భగవంతుడు కేవలం గుణాలని వివరించి విభజించాడు ఈ వర్ణాలకు గుణాలకు అతీతుడుగా ఉన్నవాడు భగవానుడు నేడు భారతదేశ సమగ్రతకు సమస్యగా మారుతున్న విషయం ఆచరణలో గాడి తప్పిన విషయం మనం చూస్తున్నాం ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ చెప్పిన వాక్యాలను ప్రస్తుత సమాజ సమగ్రతకు అన్వయించుకోవడం అవసరం ఉపనిషత్తుల్లో గుణ కర్మ విభాగమే చేశారు పుట్టుకకు ప్రాధాన్యమైతే జన్మ కర్మ విభాగశ అని చెప్పి ఉండేది ఇదే విషయమై పద్దెనిమిదవ అధ్యాయంలో విస్తృతమైన చర్చ ఉంది ఆ చర్చ అంతా గుణాలకు భగవంతుడు అతీతుడు అని చెప్పే సందర్భంలో వచ్చిందని పైన చెప్పుకున్నాం దీనినే నమాం కర్మాణి లింపంతి అనే తర్వాత శ్లోకంలో చెప్పారు నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం योऽभिजानाति కర్మభిర్న సబ్యతే పై విభజన కర్మ కానీ ఏ కర్మలు కానీ నన్ను అంటవు నాకు కర్మఫలంపై ఆసక్తి లేదు ఈ విధంగా నన్ను ఎవడు తెలుసుకుంటాడో అతడు కర్మల చేత బద్ధుడు కాడు అని తాత్పర్యం సాధకుడు ఏం చేయాలి అని కూడా ఇక్కడ చెప్పబడింది బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అని ఒక వేదాంత సూత్రం ఉంది అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడని మూడు గుణాలకు అతీతుడుగా ఉన్న భగవంతుణ్ణి తెలుసుకొని సాధకుడు కూడా గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు బ్రహ్మకు ఎలాంటి కర్మబంధాలు మార్పులు లేవో అట్లాంటి బ్రహ్మలక్షణాలు ఇతనికి కూడా వంటబడతాయి అలాగా అతను బ్రహ్మస్వరూపానికి దగ్గరవుతాడు అని భావం కర్మ అకర్మ వికర్మ రాజఋషుల ప్రస్తావనతో ఈ అధ్యాయం ప్రారంభమైంది ఆ రాజర్షులు ఎలాగ కర్మయోగం చేస్తూ మోక్షాన్ని పొందారో నీవు అలా ఆచరించాలి అని పదిహేనవ శ్లోకంలో చెప్పబడింది ఆత్మతత్వం తెలియని వాడైతే చిత్తశుద్ధి కొరకు తద్వారా జ్ఞానం మోక్షం కొరకు తత్వం తెలిసిన వాడైతే లోకం మేలు కొరకు కర్మను చేయాలి ఇక్కడే గీతలో కర్మ అకర్మ వికర్మ అనే పదాలు వాడబడ్డాయి పదిహేడవ శ్లోకం కర్మణో బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ अकर्मणश्च బోద్ధవ్యం గహనా కర్మణో గతి కర్మ ఏమిటో తెలుసుకోవాలి వికర్మ నిషిద్ధ కర్మ ఏమిటో తెలుసుకోవాలి అకర్మ కర్మ చేయకుండా ఉండడం ఏమిటో గ్రహించాలి కర్మ మార్గం తెలుసుకోవడం చాలా కష్టం అని భావం కర్మను అనుష్ఠించాలి వికర్మను వదిలివేయాలి అకర్మ కర్మ చేయకుండా నేను కర్మను చేయడం లేదు అంటూ నేను అనే భావనతో ఉండడం వల్ల ప్రయోజనం లేదు అలాంటప్పుడు కర్మను ఎలా ఆచరించాలి అంటే పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్యకర్మయ పశ్యేదకర్మణి చ య సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృతు ఎవడైతే కర్మలో అకర్మను చూస్తాడో అకర్మలో కర్మను చూస్తాడో అతడు జ్ఞాని అతడే యోగం కలవాడు అతడే అన్ని పనులు చేసినవాడు అని అర్థం ఇక్కడ కర్మలో అకర్మను చూడడం అంటే కర్తృత్వ భావన అహంకర్త నేను కర్తను అనే భావన లేకపోవడం ఇది సైద్ధాంతికంగా తత్వాన్ని తెలుసుకోవడం వల్లను ఆ తర్వాత నిరంతర అభ్యాసం వల్లను కలుగుతుంది అలాంటి వాడు చేసే కర్మ లోకం దృష్టిలో కర్మలాగా కనిపిస్తుంది కానీ జ్ఞాని దృష్టిలో అకర్మ ప్రారంభ సమయంలో నిష్కామకర్మ చేసేవాడికి నేను అనే భావన ఉన్నా కర్మలను చేస్తున్నప్పుడు మధ్యలో కలిగిన చిత్తశుద్ధి దానివల్ల జ్ఞానప్రాప్తి అతనికి మధ్యలో తానుకర్త అనే భావన తొలగిపోతుంది అంటే అతనికి అకర్మ సిద్ధిస్తుంది అతని కర్మ కేవలం వ్యాపార మాత్రం అంటే చేష్టా మాత్రం అంటారు దేహానికి సంబంధించినది కర్మ ఆత్మకు సంబంధించినది కాదు దానిని ఆత్మపై ఆరోపించుకోవడం అజ్ఞానం విద్య వల్ల అతని అజ్ఞానం తొలగుతుంది నేను చేస్తున్నానని అనుకోవడం ఎలా తప్పు నేను చేయడం లేదని అనుకోవడం కూడా తప్పే నేను ఉన్నది కాబట్టి నేను అనేదాన్ని సాక్షిగా దర్శించాలి ఇక్కడ వ్యాఖ్యాతలు ఒక ఉపమానం ఇచ్చారు వేగంగా ప్రవహించే నదిలో నావలో వెళుతున్నప్పుడు మనం స్థిరంగా ఉన్నట్లు నదీ తీరాన ఉన్న చెట్లు మనకెదురుగా వస్తున్నట్లు కనిపిస్తాయి అట్లే కర్మలేని ఆత్మయందు కర్మ ఉన్నట్లు కనిపిస్తుంది అలా లేదని గమనించడమే సరైన దృష్టి అలా చూసిన వాణ్ణే బుద్ధిమాన్ అని పై శ్లోకంలో చెప్పారు జ్ఞానం అగ్ని లాంటిది ఈ అగ్ని కర్మలను దహిస్తుంది అంటే కర్మ చేసినా అది కర్మ అనిపించుకోదు అలాంటి వాడిని గూర్చి తర్వాతి శ్లోకంలో కర్మాణం తమాహు పండితం బుధాహ పంతొమ్మిదవ శ్లోకంలో అన్నారు తాను అనే భావన కామనలు లేని కర్మ కాబట్టి జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమయ్యాయని అర్థం ఇదే విషయం ఇంకా స్పష్టంగా ఇలా కర్మఫలంపై ఆసక్తి లేకుండా ఎలాంటి పురుషార్థం కోరకుండా కర్మ చేస్తున్నవాడు ఏ కర్మను చేయనట్లే అంటూ త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ करोति सः निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म కుర్వన్నాప్నోతి కిల్బిషం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల్లో చెప్పారు యజ్ఞం అంటే ఏమిటి ఇరవై మూడవ శ్లోకం ఇలా చెబుతుంది గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే కర్మఫలంతో ఎలాంటి సంగం లేకుండా ఆత్మజ్ఞానంలోనే మనస్సును స్థిరంగా నిలిపి పనిచేసేవాడు యజ్ఞదృష్టితో లోక సంగ్రహం కొరకు పనులు చేసినా ఆ కర్మలు జ్ఞానంలో సమగ్రంగా లీనమవుతాయి సమగ్రం అంటే అగ్రం ఫలంతో పాటు అని ఫలాన్ని ఇవ్వకుండా జ్ఞానంలో లీనమవుతాయి జ్ఞానాగ్నిలో నశిస్తాయి అని భావం రాబోయే శ్లోకాల్లో ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు వరకు యజ్ఞానికి విస్తృతమైన అర్థంలో వివరణ ఇచ్చారు జ్ఞాననిష్టలో ఉంటూ లేదా సాధన దశలో ఉంటూ నిష్కామకర్మ లోకోపకారం కోసం చేయడం యజ్ఞం అన్నింటినీ బ్రహ్మదృష్టితో అన్నింటిలోనూ బ్రహ్మను చూడడం మొదలుగా చెప్పబడింది ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यं బ్రహ్మకర్మసమాధినా అర్పణం అంటే హోమ సాధనం అది బ్రహ్మయే హవిస్సు యజ్ఞంలో వేసే నెయ్యి మొదలైనవి కూడా బ్రహ్మమే బ్రహ్మమే అయిన అగ్నిలో బ్రహ్మయే హోమం చేసే నేను హోమం చేస్తున్నాను కర్మ కూడా బ్రహ్మయే దానితో పొందేది బ్రహ్మనే ఇక్కడ కర్త కరణం క్రియ అన్నీ బ్రహ్మ కంటే వేరు కాదు అని గ్రహించడమే బ్రహ్మజ్ఞానం అందుకే ప్రతినిత్యం త్రికాలాల్లో చేయాల్సిన సంధ్యావందనంలో బ్రహ్మ కర్మ సమారభే అని చెబుతుంటాం ఇది బ్రహ్మభావనను అభ్యాసం చేసే పని మిగతా పూజలు చేసుకున్నా చేసుకునకపోయినా తప్పక చేసుకోవాల్సిన పని సంధ్యావందనం దీనినే నిత్యకర్మ అని చెప్పారు పూజలు పుణ్యాలు ఫలాల కొరకు జ్ఞానం కొరకు అభ్యసించాల్సింది బ్రహ్మకర్మ ఇలాగా లోక సంగ్రహం కోసం చేసే కర్మలు బ్రహ్మబుద్ధి చేత మర్దింపబడినవి కాబట్టి ఆ కర్మయే సమ్యక్ దర్శనం జ్ఞానంతో చేసే పనులన్నీ యజ్ఞమే బ్రహ్మవేత్తలు మరికొందరు ఈ క్రింద చెప్పిన యజ్ఞాలు చేస్తారు ఒకటి కొందరు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తారు దైవమేవాపరేయజ్ఞం యోగిన పర్యుపాసతే पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं యజ్ఞేనైవోపజుహ్వతి ఇరవై ఐదవ శ్లోకం రెండు కొందరు బ్రహ్మ అనే అగ్నిలో ఆత్మచేత హోమం చేస్తారు అంటే బ్రహ్మలో తనను విలీనం చేయడం ఆహుతి లాంటిది అలాంటి జ్ఞానయోగంలో ఉంటారు దేహము ఇంద్రియాల సంఘాతమే నేను అనే భావాన్ని బ్రహ్మభావంలో త్యజించడం అంటే బ్రహ్మతో తన ఐక్యాన్ని గమనించడం ఇరవై ఐదవ శ్లోకం త్వం పదార్థాన్ని తత్పదార్థంగా తెలుసుకోవడం అన్నారు మధుసూదన సరస్వతి ఇంద్రియాలను సంయమం నిగ్రహించడం అనే అగ్నిలో హోమం చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం ఇరవై ఆరవ శ్లోకం శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి దీనిని పతంజలి యోగ సూత్రాల్లో ప్రత్యాహారం అంటారు నాలుగు కొందరు ఇంద్రియాలతో గ్రహించే విషయాలను శబ్దాదుల్ని ఇంద్రియాలు అనే అగ్నుల్లో ఆహుతి చేస్తారు ఇరవై ఆరో శ్లోకం అంటే ఇంద్రియాలు అగ్ని వలె శుద్ధమైన స్థితిలో ఉండడం వీటితో శబ్దాది విషయాల్లో శాస్త్ర నిషిద్ధమైన వాటిని వదలి మిగతా వాటిని గ్రహించడం మరికొందరు ఇంద్రియాలతో చేసే కర్మలు ప్రాణాలతో చేసే కర్మలు జ్ఞానంచే వెలిగించబడిన ఆత్మ సంయమనం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు ఇరవై ఏడవ శ్లోకం సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణవాయువులు మనస్సు బుద్ధి వీటి సముదాయాన్ని లింగ శరీరం అంటారు వీటిని ఆత్మ సంయమనం అనే అగ్నిలో హోమం చేస్తారు అంటే పరిశుద్ధ విషయాలను గ్రహిస్తారు వీరు గ్రహించే విషయాలు అగ్నిచేత శుద్ధి చేయబడినట్లు ఉంటాయి ఆత్మజ్ఞానం చేత అంటే వేదాంత వాక్యాల చేత వెలిగింపబడిన బ్రహ్మాత్మభావం బ్రహ్మయే తాను అనే భావంతో శుద్ధిగా వింపబడిన విషయాలను గ్రహిస్తారు ఆరు కొందరు ద్రవ్య యజ్ఞాలు చేస్తారు ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాయోగయజ్ఞాస్ తథాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संसितौ ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధ్యా కుర్వంతి ఏతే తే ద్రవ్యయజ్ఞా అని వివరించారు అనగా తీర్థముల ఎందు ద్రవ్య వినియోగం చేయడం తీర్థం అంటే రెండు అర్థాలు ఒకటి కాశీ గయ ప్రయాగ లాంటి పుణ్యతీర్థాలు రెండు పూజనీయులైన అర్హులైన వ్యక్తులు పూజనీయమైన కార్యాలు ప్రజల కోసం బావులు చెరువులు త్రవ్వించడం అన్నదానాలు చేయడం మొదలైనవి వీటిని నిష్కామంగా చేసేవారిని ద్రవ్యయజ్ఞా అన్నారు ఏడు కొందరు తపోయజ్ఞాలు చేస్తారు కష్టమైన చాంద్రాయణాది వ్రతాలు చేయడం తపోయజ్ఞం చాంద్రాయణం అంటే చంద్రుని అయనం లేదా గతిని అనుసరిస్తూ పాడ్యమి రోజు ఒక ముద్దతో మొదలుపెట్టి పదిహేనవ రోజు పదిహేను ముద్దలు మళ్ళీ పదిహేను రోజులు ఒక్కో ముద్ద తగ్గిస్తూ అమావాస్య రోజు ఒక ముద్దతో వ్రతాన్ని ముగించడం ఎనిమిది కొందరు యోగ యజ్ఞాలు చేస్తారు ఇరవై ఎనిమిదవ శ్లోకం అనగా పతంజలి యోగంలో చెప్పిన యమ నియమ ఆసన మొదలైన ఎనిమిది అంగాలతో కూడిన యోగాన్ని అభ్యసిస్తూ ఉంటారు తొమ్మిది జ్ఞానయజ్ఞంలో మరికొందరు ఉంటారు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇక్కడ జ్ఞానయజ్ఞం అంటే వేదాధ్యయనం శాస్త్రాల అర్థాన్ని తెలుసుకోవడం వీటిని కర్తవ్యంగా భావించడం దీనిని ఆచరించే వాళ్ళని సంశితవ్రతులు అన్నారు అంటే బాగుగా తీక్షణం చేయబడిన దృఢంగా చేయబడిన వ్రతం కలవారు పది కొందరు ప్రాణాయామంలోనే నిష్ఠ కలవారు ప్రాణవాయువును అపానంలో లీనం చేస్తూ అపానాన్ని ప్రాణంలో లీనం చేస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదవ శ్లోకం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే प्राणापानगतिरुद्ध्वा ప్రాణాయామపరాయణాహ వీటినే పూరకం కుంభకం రేచకం అంటారు పదకొండు కొందరు మితాహారం తీసుకుంటూ ప్రాణవాయువును ప్రాణవాయువులో హోమం చేస్తారు ముప్పయో శ్లోకం అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా ఇక్కడ ప్రాణశబ్దానికి నీలకంఠ పండితులు ఇంద్రియాలు అనే అర్థాన్ని గ్రహించి ఇలా చెప్పారు ఇంద్రియాలను మనస్సులోనూ మనస్సును అహంకారంలోనూ ప్రవిలాపనం అంటే నశింపచేయడం చేస్తారు అంటే ఇంద్రియ వ్యాపారాన్ని మనస్సు వ్యాపారాన్ని చివరకు అహం అనే భావాన్ని వదిలివేస్తారు అని అర్థం పై చెప్పిన వాళ్ళందరూ చేసేది యజ్ఞమే వాళ్ళందరూ యజ్ఞవిధులే అంటే యజ్ఞం తెలిసిన వాళ్ళు ముప్పయో శ్లోకం యజ్ఞవిధులు అన్నారే గాని బ్రహ్మవిధులు అనలేదు పై చెప్పిన వ్యాయామాలన్నీ చిత్తశుద్ధి కోసం అంటే జ్ఞానానికి పూర్వరంగంగా చేసే పనులే వీటి వల్ల మనస్సులోని కల్మషం నశిస్తుంది అద్దంపై మాలిన్యం తొలగిపోతుంది వెలుగు పడితే ప్రతిఫలించడానికి సిద్ధంగా ఉంది మూడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో యజ్ఞశిష్టాశిన అని చెప్పిన మాటనే ఇక్కడ ముప్పై ఒకటవ శ్లోకంలో భుజ అంటూ మళ్ళీ చెప్పి ఇలా యజ్ఞం చేయగా మిగిలిన అన్నాన్నే తిన్నవాళ్ళు అమృతాన్ని భుజించిన వాళ్ళవుతారు అంటే పరమార్థాన్ని పొందుతారు అని యజ్ఞ ప్రాముఖ్యాన్ని చాటుతున్నాడు యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞ కుతోన్యః పురుషత్తమా లోక సంగ్రహం కోసం చేసే కర్మలన్నీ యజ్ఞాలే ద్రవ్య యజ్ఞాలకు అనేక సంభారాలు అవసరం వీటిని చేయలేని వాళ్లకు మనశ్శుద్ధికై చేసే యజ్ఞాలు చెప్పారు ఇలా జీవనం గడిపేవాళ్ళు యాంతి బ్రహ్మ సనాతనం అంటే బ్రహ్మను పొందుతారు అని అర్థం ఈ యజ్ఞాల ద్వారా చిత్తశుద్ధి కలుగగా క్రమేణా జ్ఞానాన్ని పొంది బ్రహ్మను పొందుతారని అర్థం జ్ఞాన ప్రశంస జ్ఞాని ప్రశంస ఈ అధ్యాయంలో నాలుగవ అంశం జ్ఞాన ప్రశంస జ్ఞాని ప్రశంస పైన చెప్పిన యజ్ఞాలే సుఖంగా ఉన్నాయని ఆ స్థాయిలోనే ఉండకూడదు వాటిలో జ్ఞానయజ్ఞం ఒక్కటే కర్మఫలాన్ని నశింపచేసేది కాబట్టి కర్మఫలం వదులుకోవాలనేవాడు జ్ఞానయజ్ఞంలోకి రావాలి దీనినే ఒక ప్రసిద్ధమైన శ్లోకంలో చెప్పారు ముప్పై మూడవ శ్లోకం శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్ విద్యతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఒకటి ప్రణిపాతం గురువును ఆశ్రయించి శ్రద్ధాభక్తులతో ఉండడం రెండు పరిప్రశ్న శుశ్రూష ఆత్మను గురించి ప్రశ్నించడం సందేహాలు నివారణ చేసుకోవడం మూడు సేవ గురువును భక్తితో సేవించడం ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అప్పుడు గురువు అతనికి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఇక్కడ శ్లోకంలో జ్ఞానిన తత్వదర్శిన అని రెండు విశేషణాలు చెప్పారు జ్ఞానం కేవలం సిద్ధాంత రూపంలో తెలిసిన వాడికంటే దాని తత్వాన్ని అనుభవంతో ఎరిగినవాడు సరిగా బోధించగలడని అర్థం జ్ఞానం వల్ల సాధకుడికి ఎలాంటి అనుభవం వస్తుంది అతనికి విషయాలపై సరైన అవగాహన మోహం లేని స్థితి ఉంటుంది ప్రపంచంలోని అన్ని ప్రాణులను తనయందే చూసుకునగలడు వాటన్నింటినీ తనకంటే భిన్నం కానివిగా చూడటం ముప్పై ఐదవ శ్లోకం యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయి భగవంతునిలో ఎలా ఉన్నాయో నాలో అలా ఉన్నాయి అంటూ భగవంతునిలో ఐక్యం అనుభవించడం ఇక్కడ చెప్పబడింది నేను అనే పరిచ్ఛిన్న దేహంలో ప్రపంచమంతా ఎలా ఉంటుంది అంటే నేను అనే దాని శరీర పరిధిని వదిలేసి ఆ బ్రహ్మయే నేను అని మన పరిధిని పెంచుకున్నప్పుడు ప్రపంచాన్నంతా మనలో భాగంగా చూడగలుగుతాం అందుకే భగవానుడు నీకు ఇలాంటి దృష్టి వచ్చిన తర్వాత ప్రపంచమంతా నాలో ఎలా ఉందో అలాగే నీలో ఉన్నట్లు తెలుసుకొనగలవు అంటాడు येन भूतान्यशेषेण ద్రక్షస్యాత్మన్యథో మయి జ్ఞానం ఒక నావ లాంటిది ఈ నావ సహాయంతో పాపమనే సముద్రాన్ని దాటివేయగలవు ముప్పై ఆరవ శ్లోకం అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ वृजिनं సంతరిష్యసి జ్ఞానికి పుణ్యం గాని పాపం గాని అంటవు జ్ఞానం అగ్ని లాంటిది అగ్ని వస్తువులు పవిత్రం చేయబడతాయి అగ్ని ఎలాగా అన్నింటినీ భస్మం చేస్తుందో అలాగా కర్మలన్నీ పుణ్యం పాపం రెండూ ఆ జ్ఞానంలో భస్మమవుతాయి అంటే వాటి ఫలాన్నివ్వవు ముప్పై ఏడవ శ్లోకం యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం ముప్పై ఎనిమిదవ శ్లోకము నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మని విందతి జ్ఞానం కంటే శుద్ధికరమైనది మరొకటి లేదు ఈ జ్ఞానాన్ని కర్మయోగాభ్యాసం వల్ల కాలేనా అనగా క్రమేణ పొందగలరు దీనికి ఇంద్రియ నిగ్రహం శ్రద్ధ ఆవశ్యకం జ్ఞానాన్ని పొందిన తర్వాత అచిరేణ అనగా త్వరగా శాంతిని పొందగలడు ముప్పై తొమ్మిదవ శ్లోకం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ముక్తిమచిరేణాధిగచ్చతి ఒక మార్గంలో కాలక్రమేణా మరో మార్గంలో వెనువెంటనే అని అర్థం ఈ ఆత్మజ్ఞానం పట్ల సంశయభావం కలవాడు నశిస్తాడు సంశయాత్మా వినశ్యతి నలభయో శ్లోకం అజ్ఞాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నరో నుఖం సంశయాత్మన సంశయం గలవాడు కర్మయోగాన్ని కూడా ఆచరించడు అతనికి కర్మబంధమే కానీ కర్మ విముక్తి లేదు ఆ విధంగా నశిస్తాడు అర్జునుడు ఇంకా ఏదో సంశయంతో ఉన్నాడనే సందేహం కలగడం వల్ల భగవానుడు మళ్ళీ నేరుగా చెబుతున్నాడు అజ్ఞానం వల్ల వచ్చే ఈ సంశయాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి కర్మయోగంలోకి ప్రవేశించు ఈ వాక్యంతో ఈ అధ్యాయం ముగుస్తుంది నలభై రెండవ శ్లోకం సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్ त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारता